పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక భ్రమసిన వారిన్ ప్రాపింప వెరుక తాపసులను చిత్తమందు తగ తెలుసుకొను మీ ఆగామి బోధను లెస వినుమి పాపాలలో शुद्धस्फटिका सन्निभमैना आवो ज्योतिनि प्रत्यगात्मा नीमदिलोना तगा ఆగామి బోధను బుధను లెసా పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిని ప్రాపింపవెరుక నడసిన పాపసులను చిత్తమందు తగ తెలుసుకును మీ ఆగామివతను లెస వినుమి లెస వినుమి పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మా నీ మదిలోన తగ తెలుసుకొను ఆగామి బోధను లెస్స వినుమి ఇది పదవిభజనం